కీర్తన ఏడు ఇది సంస్కృత కీర్తన మాజహి దుష్టమనాయితి యోజయ తవ పదయుగామృతేన పరమాత్మన్ మమ పామరచిత్తం చిరం పాపం చికీర్ష్యతి కరుణానిధేర్య కర్ణబంధో గురుతరాం కృపాం కురుమయి దేవ అంతర్యామిన్ హరే మదాశ సంతాపయే వాసమేధతే గుణానిధే భ్రాంతిం వారయ పావనచరిత నలినోదరమాం నానామోహాం విలసత్కృతీవ విమోహాయ కలిత శ్రీవెంకటనాథత్వం सललितं प्रसादय स्वामिन्